कीदृशेन अविकम्पेन योगेन युज्यते इति उच्यते अहम् सर्वस्य प्रभवो मत्तः सर्वम् प्रवर्तते इति मत्वा भजन्ते माम् बुधा भावसमन्विताः अहम् परम् ब्रह्मवासुदेवाख्यम् सर्वस्य जगतः प्रभव उत्पत्तिः मत्त एव స్థితినాశక్రియా ఫలోపభోగలక్షణం విక్రియారూపం సర్వం జగత్ ప్రవర్తతే ఇది ఏవం మత్వా భజంతే సేవంతే మాం బుధా అవగతతత్వార్థా భావసమన్విత భావో భావనా పరమార్థతత్వాభినివేశ తేన సమన్వితాః సంయుక్త ఇత్యర్థः